లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము విను మిచ్చట కల తోచదే తనకై తానెచట తానై తోచిన కల తన మేల్క కనబోతే తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతము విను వినుమిచట కలతో సరే తనకై తానెచట లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినుమిచట కల తోచాదే తనకై తానెచట తానై తోచిన కల తన మేల్క కనబోతే తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతము వినుమిచట కలతోచరే తనకై తానెచట ఇది పదవిభజన